uh, జఠరాగ్ని యోగులు మిత్తాహారముచే కాపాడుచున్నారు అట్టి అధియజ్ఞాగ్ని జాగరణశీలురైన ఋత్విక్కులు ప్రతినిత్యము కాపాడుచున్నారు విరాట్ రూపముననున్న ఈ అగ్ని యు పరబ్రహ్మమే ఇది ఏ నీవడిగిన తత్వము ఇప్పుడు హిరణ్య గురించి వివరించకుంటున్నారు సాధకులందరూ ఈ హిరణ్య గర్భతత్వాన్ని దర్శనం Sure. దర్శన విధిని అనుసరించినటువంటి వికాసాన్ని పొందనటువంటి సత్శిష్యులుగా సూచన కాలంలోనే దర్శన స్థితిని సాధించేటటువంటి సమర్థతను సంపాదించాలి ఏ పదం గురువాక్యంగా ఉచ్చరించబడితే ఆ పదాన్ని యథాతథంగా గురువు హృదయంలో ఉండి దర్శించి బాధగా వివరించి చెబితే తెలుసుకోగలిగినటువంటి వారు కొంతమంది వీరు మరొక తరగతికి సంబంధించిన సాధకులు వీరు శిష్యులు ఇక బోధించినప్పటికీ కూడా గ్రహించలేనటువంటి కొద్దిగా మందబుద్ధి కలిగినటువంటి వారి కొరకు ఉపమానోపమేయ పద్ధతి దీనిని ఉపమానోపమేయ పద్ధతి అంటారు అంటే ఉపమేయమైనటువంటి లక్ష్యార్థము ఉపమానమైనటువంటి వాచ్యార్థము రెండింటి మనిషి ఇద్దరు మనుషుల విచారణ చేస్తే చూడటానికి ఇద్దరు మనుషులు ముగ్గురు మనుషులు కూడా ఉండవచ్చు లోపల కవలకొలలు కూడా ఉండవచ్చు కదా అలాగే మనిషి చూడడానికి మాత్రం ఒక మనిషి కానీ అంతర్గతంగా జీవులు ఉండే అవకాశం Gracias. ప్రాధాన్యం కదా ఇది సృష్టి ధర్మం కదా అట్లే ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు సంబంధించినటువంటి మూల స్థానములు ఆధార బీజములు ఈ హిరణ్య గర్భ స్థానంలో ఉన్నాయి మరలా పునః సృష్టి కాలములో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు విడుదల చేయబడ్డాయి అప్పుడు ఏమైందట జీవరాశులంతా ఒకేసారి ఉద్భవించాయి మీ డార్విన్ థియరీ ఇక్కడ పోయిందనమాట పాష అనివాసి మానవుడు పుట్టి పాషగా అన్ని జన్మలు ఎత్తుకుంటూ అన్ని జన్మలు పోగొట్టుకుంటూ ఎప్పటికో పరిణామ కాలంలో మానవుడు వచ్చాడు పరిణామ కాలంలో కోతి నుంచి మానవుడు వచ్చాడు అలా రాలేదు అంటుంది బ్రహ్మ బ్రహ్మాండ పురాణం ఈ హిరణ్య గర్భుడు విడుదల చేసేటప్పుడు ఏకకాలంలో అందరినీ విడుదల చేశాడు గర్భిణీ స్త్రీ ఎట్లా అయితే తన రూపము కలిగినటువంటి శిశువులను ఎలా కన్నదో అట్లే ఆ దైవీ సృష్టి కూడా దైవీ మానవుడు కూడా అదే కాలంలో ఉద్భవించాడు ఆ సృష్టి యొక్క ప్రారంభ దశనే హృదయ అని అన్నారు కాబట్టి అప్పుడున్న మానవులందరూ ఎవరు అంటే దైవీ మానవులు ఉన్నారు అందరికీ దివ్యత్వం సాధ్యమై ఉన్నటువంటి వారు అందరికీ తమ గర్భస్థానమైనటువంటి అయినటువంటి హిరణ్మయ కోశమే హిరణ్య గర్భుడే అక్షరుడే ఆధారమైనటువంటి వాడు ఆ అక్షర స్థితి తెలిసినటువంటి వాడు వాడు క్షరపురుష స్థితికి పడిపోయినటువంటి మనలాంటి కలియుగ పురుషులు కాదు ఈ కలియుగంలో కనిష్టని బలపరిచి అక్కడి నుంచి పరిణామం చెందేటటువంటి చిట్ట చివరి దివ్యయానాన్ని అందించేటటువంటి మార్గదర్శన సూత్రాలుగా మనకు అందించారు అందువలనే ఈ హిరణ్మయ కోశము ఈ హిరణ్య గర్భస్థితి దివ్యయానమునకు ఆధారభూతమైనటువంటి స్థితి కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పక ఈ హిరణ్య గర్భ విముక్తులు అయిపోతారు అనమాట అప్పుడు ఎవరైతే ఈ హిరణ్య తెలుసుకున్నారో செயல்படுன చెప్పడం ఎందుకు యమధర్మరాజు ఓ నచికేత ఆ పరబ్రహ్మము మనోవాక్కులకు అతీతముగా ఉన్నది రూపము గుణము గల వాణినే శబ్దము బోధించగలుగుచున్నది రూపరహితమైనటువంటి గుణరహితమైనటువంటి పరబ్రహ్మమును బోధించుటకు శబ్దము సమర్థము కాదు అందుచే విశేషములతో కూడిన హిరణ్యగర్భ విరాడాది రూపముల ద్వారా నిర్గుణ పరబ్రహ్మ బ్రహ్మము యొక్క వాస్తవ రూపమును నీవు తెలిసికొను మనెను ఇట్లా బాబు అచికేత నీవు తెలుసుకోవాలి అనుకుంటే మనోభాగతీతమైనటువంటి పరమాత్మని పరబ్రహ్మముని మనస్సు ద్వారా వాక్ వాక్కు శబ్దాన్ని మాత్రమే గ్రహిస్తాయి శబ్దాతీతమైనటువంటి దానిని గ్రహించగలిగేటటువంటి శక్తి వీటికి లేదు కాబట్టి శబ్దాతీతమైనటువంటి పరబ్రహ్మము పరమాత్మ నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే అనే పద్ధతిగా ఉంది ఎవరైతే వాంగ్మే మనసి ప్రతిష్ఠిత వాక్ తీసుకెళ్ళి మనస్సమయమునందు మనస్సునందు సంయమించినటువంటి అస్తమించుచున్నాడో ఎవని యందు అస్తమించుచున్నాడో ఎవని అతిక్రమించుటకు ఎవనిని అతిక్రమించుటకు దేవతలు కూడా సమర్థులు కారో అతనిని బ్రహ్మమని కొనుము ఇచ్చట ఏది కలదో అచటను అదియే కలదు అచట ఏది కలదో ఇచటను అదియే కలదు ఎవరు ఈ విషయమును అనేకముగా చూచుచున్నారో వారు మరల జనన మరణ రూప సంసారమును పొందుచున్నారు జనన మరణ చక్రం ఎలా ఎలా జరుగుతుందో కూడా ఇక్కడ ఆలోచిస్తున్నారు ఎవరి ప్రభావం noticias eh.